అయితే మామా ఎక్కడ చెప్పినాయా నేను దగ్గర రమ్మంతా వస్తా మామా పోలే మరి ఎక్కడ రమ్మంత చెప్పు అయితే ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఇసుక కొలంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఏం పిల్లడో ఎల్ద మస్తవా ఏం పిల్లడో ఎల్ద పైసలు రవతల సబల్ల కొండకి ఎంతలడో ఎల్ద మస్తవా ఆకులు తిన్న మేకల ఎంతలడో ఎల్ద మస్తవా ఎంతలడో ముందు పొడిసిన సిమాలు ఉన్నాయట ఎంతలడో ఎల్ద మస్తవా వయసు పిల్లలు సంట ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా తోరపు దిక్కున ధార కొండకి ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా తుపాకి పేర్చిన తూరేగలనయట ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా సిలకల్ల కత్తుల కుల్ల పరేస్తయట ఎంకులడో ఎల్ద మస్తవా ఎంకులడో ఎల్ద మస్తవా మస్తవా పుల్లుళ్ళు తిన్న మేకలున్నయట ఎంపిల్లడో ఎల్దమస్తవా ఎంపిల్లడో ఎల్దమస్తవా ఎంపిల్లడో